కిम् పునస్తద్ ఇదం శబ్దవాచ్యం యత్ కామేనావృతం ఇది ఉచ్యతే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఆవృతం ఏతేన జ్ఞానం జ్ఞానినో నిత్యవైరిణా జ్ఞానీ జానాతి అనేన అహం అనర్థే ప్రయుక్త పూర్వం ఏవ దుఃఖీ చవతి నిత్యం ఏవ అత అసౌ జ్ఞానినో నిత్యవైరీ నతు మూర్ఖస్య సహి కామం తృష్ణాకాలే మిత్రం ఇవ పశ్యన్ తత్కార్యే దుఃఖే ప్రాప్తే జానాతి తృష్ణయా అహం దుఃఖిత్వం ఆపాదిత ఇది न पूर्वम् एव अतो ज्ञानिन एव नित्यवैरी किम् रूपेण कामरूपेण काम इच्छा एव रूपम् अस्य इति कामरूपः तेन दुष्पूरेण दुःखेन पूरणम् अस्य इति दुष्पूरः तेन अनलेन न अस्य अलम् पर्याप्तिः विद्यते इति अनलः तेन